శ్రీశైల ఆవిర్భావము సరే కార్తికేయుడు అలా క్రౌంచాద్రి మీద కాపురం ఉండిపోయాడు ఆయన లేకపోవడం కైలాసవాసులకు చాలా లోటుగా ఉంది పార్వతీదేవి అయితే పుత్ర వియోగాన్ని అస్సలు భరించలేకపోయింది శివుణ్ణి వేడుకుంది పార్వతీ పరమేశ్వరులు ఇద్దరును కలిసి క్రౌంచ పర్వతము చేరారు అక్కడే ఈశ్వరుడు మల్లికార్జునుడనే పేరుతో జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు అమ్మవారు భ్రమరాంబగా మారారు వారిద్దరూ కుమారస్వామి నిమిత్తంగా ఆ కొండ మీదే చాలా కాలము కొలువుండిపోయారు అప్పుడే కాదు ఇప్పుడు ఉన్నారక్కడ ఈనాటికి భక్తులకు కొంగు బంగారమై అలరారుతున్నారు ఇది నచ్చలేదు కుమారుడికి అందువల్ల క్రౌంచ పర్వతాన్ని కూడా వదిలి ఎటో వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు అది భరించలేని దేవతలు ఋషులు కూడగట్టుకుని వెళ్ళి ఆయన కాళ్ల మీద పడ్డారు దురిత విదూరా మాకు దూరమైపోవద్దు అని ప్రార్థించారు కరుణా సింధువు ఆ కార్తికేయుడు వారి పట్ల ప్రసన్నుడయ్యాడు అందువల్ల ఎక్కువ దూరం కాకుండా కేవలం మూడు యోజనాలు అంటే ఇరవై నాలుగు మైళ్ళు మాత్రము ఎడంగా వెళ్ళి అక్కడ స్థిరపడ్డాడు అయినా కొడుకు పట్ల మోహము వదులుకోలేని కారణంగా ప్రతి అమావాస్య నాడు చంద్రశేఖరుడు పున్నమి నాడు కాళీమాత కుమారస్వామి వద్దకు వెళ్ళి ఆయనను చూసి వస్తూ ఉంటారు ఓ ఋషులారా సర్వ పాప వినిర్ముక్తము సద్య ఫలప్రదము అయిన శరణ భవచరిత్రాన్ని వినిపించాను ఇది తెలుసుకున్న వారు అన్ని కష్టాల నుంచి పీడల నుంచి బయటపడతారు శివ జ్ఞానమును పొందుతారు అంటూ ఆపాడు సూతుడు త్రిపురాసుర సంహార గాథ ఏతత్ కథానంతరము ఋషుల కోరికపై త్రిపురాసుర సంహారాన్ని వినిపించాడు సూతుడు కారణజన్ముడైన కార్తికేయుడి చేతిలో తారకాసురుడు నశించిపోయాడని గతంలో విన్నారు కదా ఆ తారకాసురుడికి ముగ్గురు కొడుకులున్నారు పెద్దవాడి పేరు తారకాక్షుడు రెండోవాడు విద్యున్మాలి మూడోవాడు కమలాక్షుడు వీళ్ళు ముగ్గురు కూడా సమాన బలవంతులు మహావీరులు కూడాను తండ్రి చావుకు తల్లడిల్లిపోయారు దేవతల మీద అంతులేని ద్వేషంతో అట్టుడిగిపోయారు పద తీర్చుకోవాలనే పట్టుదలతో పంకజాసనుడి కోసం తపస్సు చేయడం మొదలుపెట్టారు వేసవికాలం అగ్నిగుండాల మధ్య కూర్చుని తపించారు శీతాకాలం నీళ్లలో నిలబడి ధ్యానించారు వర్షాకాలం జడ పదార్థాల్లాగా జడివానంలో తడుస్తూ జపించారు వంద సంవత్సరాల పాటు ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేశారు ఆ తరువాత తిండి తిప్పలు మానేసి కేవలం గాలి మాత్రమే పీల్చుతూ వెయ్యి సంవత్సరాలు ధ్యానం చేశారు ఆ మీదట తల క్రిందికి కాళ్ళు పైకి పెట్టి మరో వందేళ్లు తపించారు అప్పటికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఓ రాక్షసులారా ఏమి కావాలో కోరుకోండి అన్నాడు ఆయన మాట అనడం ఆలస్యంగా అడగడం ఆరంభించారు అసురులు ఇప్పటి వరకు పుట్టిన వాళ్లకు గాని ఇక ముందు పుట్టబోయే వాళ్లకు గాని దుర్భేద్యమైన మూడు నగరాలను నిర్మించి మాకు ఈ మేమా నగరములతో సహా బ్రహ్మాండమంతా సంచరించాలి మాలో తారకాక్షుడికి బంగారపు నగరము కమలాక్షుడికి వెండి నగరము విద్యున్మాలికి ఇనుముతో చేసిన నగరము కావాలి మేము నగర ప్రవేశము చేసిన వెయ్యి దివ్య సంవత్సరముల తరువాత ఒకనొక మిట్ట మధ్యాహ్న వేళ చంద్రుడు పుష్యమీ నక్షత్రములో ఉన్న అభిజిన్ ముహూర్తములో అంతరిక్షం మీది నక్షత్రాలు అంతర్హితాలై ఉండగా పుష్కల ఆవర్త నామక మేఘాలు ఘోరాతి ఘోరముగా వర్షిస్తున్నప్పుడు మా మూడు నగరాలు ఒకే ప్రాంతంలో సంచరించడమే గనుక తటస్థిస్తే అటువంటప్పుడు మాత్రము సర్వదేవత సార్వభౌముడైన వాడు సర్వవిధ సమరోపకరణములతో సమాయత్తుడై అంతఃపరంలో అసాధ్యమైనది అయిన రథంపై అధిరోహించి సద్యో వినిర్మితము అపూర్వము అయిన ఒకే ఒక్క బాణముతో మమ్ములను వధించగలిగేలా అనుగ్రహించు చాలు అన్నాడు బ్రహ్మదేవుడికి నాలుగు గొంతులు ఎండిపోయినంత పనైంది అయినా ఒక్కసారి శివనామ స్మరణము చేసుకుని తనకి తనే ధైర్యం చెప్పుకుని వాళ్ళకి ఆ వరాన్ని అనుగ్రహించాడు తక్షణమే వాళ్ళకి మూడు మహానగరాలు సిద్ధించాయి బంగారు నగరం స్వర్గ ప్రాంతంలోను వెండి నగరము ఆకాశ ప్రాంతంలోను ఇనుప నగరము భూమి మీద నిలిచేలా మలిచాడు మయుడు త్రిపురాసురుల కోరికపై ఆ మయుడు కూడా వారితో బాటే ఆయా నగరాలలో నివసించసాగాడు ఆ నగరాల్లోని రాక్షసులకు యుద్ధ విద్యలు కూడా నేర్పాడు సేనలను సిద్ధపరచుకుని తమ రాక్షస బుద్ధిని ప్రదర్శించారు త్రిపురాసురులు తల్లడిల్లిపోయాయి దేవగణాలు పరుగు పరుగున కైలాసమునకు చేరారు వాళ్ల మొరలన్నీ విన్నాడు శివుడు ఇంద్రాదులారా త్రిపురాసురులు మిమ్మల్ని ఎంత హింసించినప్పటికీ కూడా శ్రౌత స్మార్త కర్మలు మాత్రము విధి విధానంగా జరుపుతున్నారు ధర్మాత్ములని దండించడం నాకు ఇష్టము ఉండదు అందువల్ల వాళ్ళు ధర్మచ్యుతులయ్యేదాకా వేచి ఉండండి లేదా వారికి ధర్మచ్యుతుల్ని చేసి నాకు చెప్పండి వెళ్ళండి అన్నాడు ఈశ్వరుడు దేవతలంతా కలిసి వైకుంఠం చేరారు శివుడు చెప్పిన మాటల్ని చెప్పారు రాక్షసులను ధర్మ భ్రష్టులను చెయ్యాలనుకున్నాడు విష్ణువు తక్షణమే తన నుండి అరిహన్ అనే మాయావిని సృష్టించాడు త్రిపురాసురులు విష్ణుమాయా మోహితులగుట పూర్ణముండితమైన శిరస్సుతో ప్రాచేలాలతో ఉన్నాడు అరిహనుడు భుజానికో పానపాత్ర తగిలించబడి ఉంది చేతిలో పుస్తకము ఉంది మూతికి గుడ్డనడ్డం పెట్టుకుని ధర్మం ధర్మం అని సణుగుతున్నాడు విష్ణువుకు నమస్కరించి ఏదైనా పని చెప్పమని కోరాడు విష్ణువు అతనిని దీవించి నాయన అరిహన నా నుంచి ఆవిర్భవించావు కనుక నా వలనే నువ్వు కూడా పూజలు పొందుతావు శ్రౌత స్మార్తాలకు విరుద్ధంగాను వర్ణాశ్రమ ధర్మాలకు వ్యతిరేకంగాను అపశబ్దయుతంగాను అక్కడక్కడా ద్వంద్వార్ధ్వాలు స్ఫురించేలాగాను పదహారు వేల శ్లోకములతో ఒక మాయాశాస్త్రాన్ని సృష్టించు తద్వారా త్రిపురాలలో నివసిస్తున్న దైతేయుల్ని దగా చేసి ధర్మ భ్రష్టులుగా చేయాలి వారిని వైదిక ధర్మము నుంచి తొలగించి నీ ప్రయత్న సర్వస్వముతో నీ మతములో చేర్పించాలి నీలాంటి వాళ్ళనే నలుగురు శిష్యుల్ని కూడా సృష్టించుకో ప్రస్తుతము త్రిపురాలకు ప్రాకబోయే నీ పనికి మాలిన ధర్మము కలియుగములో బహుళ వ్యాప్తిని పొందుతుంది నిజానికి ఇది చాలా పాపకృత్యము అయినప్పటికీ కూడా నా ఆజ్ఞాబద్ధుడవై నీవు ఈ పనిని నిమిత్తమాత్రముగా చేయడం వలన నీకెటువంటి పాపము అంటదు అని ఉపదేశించాడు శ్రీమన్నారాయణుడిచే ప్రేరేపితుడైన నారదుడు జగద్రక్షణార్థం అరిహన్ యొక్క మాయా మతాన్ని స్వీకరించిన వాడి వలె నటిస్తూ జటాజూటాదులు అవి విసర్జించి తాను కూడా అరిహన్కు మల్లేనే వేషము ధరించి త్రిపురాసురులను కలిసి అరిహన్ చెప్పిందే అసలు వేదం శివారాధన అగట్రా అంతా మిథ్య అన్నాడు